بسم الله الرحمن الرحيم صاد والقرآن ذي الذكر بل الذين كفروا في عزة وشقاق كم أهلكنا من قبلهم من قرن فنادوا ولا تحين مناص అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సాద్ హితబోధతో నిండి ఉన్న హురాను సాక్షిగా అసలు విషయం ఏమిటంటే విశ్వసించటానికి తిరస్కరించిన ఈ ప్రజలే దురహంకారులు పరమ వారికి పూర్వం మేము ఇటువంటి ఎన్నో జాతులను నాశనం చేశాము వారికి పోగాలము దాపురించగా అప్పుడు వారు హాహాకారాలు చేశారు కాని అది తప్పించుకునే సమయం కాదు కదా وعجبوا أن جاءهم منذر منهم وقال الكافرون هذا ساحر كذاب أجعل الآلهة إلها واحدا إن هذا لشيء عجاب وانطلق الملأ منهم أن امشوا واصبروا على آلهتكم إن هذا لشيء يراد ما سمعنا بهذا في الملة الآخرة إن هذا إلا اختلاق أأنزل عليه الذكر من بيننا భయపెట్టేవాడొకడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు సత్య తిరస్కారులు ఇలా అనసాగారు ఇతడు మంత్రవాది అసత్యవాది సమస్త దైవాల స్థానంలో కేవలం ఒకే ఒక దైవాన్ని నిలబెట్టాడేమిటి ఇది ఎంతో విచిత్రమైన విషయం జాతి నాయకులు ఇలా అంటూ వెళ్ళిపోయారు పదండి మీ దైవాల ఆరాధన పట్ల స్థిరంగా ఉండండి ఈ విషయం ఒక ప్రయోజనం కోరి చెప్పబడుతోంది ఈ విషయాన్ని మేము ఇటీవలి కాలపు సమాజములో ఎవరి నోటా వినలేదు ఇది కల్పిత విషయం తప్ప మరేమీ కాదు మన అందరిలోనూ కేవలం ఇతడొక్కడే అర్హుడా ఇతని మీదనే అల్లా యొక్క హితోపదేశం అవతరించటానికి بل هم في شك من ذكري بل لما يذوقوا عذاب أم عندهم خزائن رحمة ربك العزيز الوهاب أم لهم ملك السماوات والأرض وما بينهما فليرتقوا في الأسباب అసలు విషయం ఏమిటంటే వారు నా గ్రంథం గురించి సంశయగ్రస్తులయ్యారు వారు నా శిక్షను రుచి చూడలేదు కాబట్టి ఈ మాటలన్నీ అంటున్నారు ప్రబలుడు ప్రదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులు వారి అధీనంలో ఉన్నాయా ఆకాశాలకు భూమికి వాటికి మధ్య ఉన్న వస్తువులకు వారు యజమానులా అలా అయితే ప్రాపంచిక సాధనాల శిఖరాలకు చేరి చూడమనండి جند ما هنالك مهزوم من الأحزاب كذبت قبلهم قوم نوح وعاد وفرعون ذو الأوتاد وثمود وقوم لوط وأصحاب الأيكة أولئك الأحزاب إن كل إلا كذب الرسل فحق عقاب وما ينظر هؤلاء إلا إلا صيحة واحدة ما لها من فواق وقالوا ربنا عجل لنا قطنا قبل يوم الحساب ఇది బృందాలలోని ఒక చిన్న బృందం మాత్రమే ఇదే స్థలంలో అది పరాజయం పాలు కానున్నది వీరికి పూర్వం నూహు జాతివారు ఆదు జాతివారు మేకుల ఫిరౌను సమూదు జాతివారు లూతు జాతివారు ఐకావారు తిరస్కరించే ఉన్నారు వారు బృందాలే వాటిలో ప్రతి బృందము దైవ సందేశహరులు అసత్యవాదులని తిరస్కరించింది నా శిక్షా నిర్ణయం వారికి సరిగ్గా అతికిపోయింది వీరు కూడా కేవలం ఒక్క ప్రేలుడు కోసమే ఎదురు చూస్తున్నారు ఆ తరువాత మరొక ప్రేలుడు ఏదీ సంభవించదు వారు మా ప్రభు లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చివయ్యి అని అంటున్నారు اصبر على ما يقولون واذكر عبدنا داود ذا الأيد إنه أواب إنا سخرنا الجبال معه يسبحن بالعشي والإشراق والطير محشورة كل له أواب وشددنا ملكه وآتيناه الحكمة وفصل الخطاب وهل أتاك نبأ الخصم إذ تسوروا المحراب إذ دخلوا على داود ففزع منهم قالوا لا تخف خصمان بغى بعضنا على بعض فاحكم بيننا بالحق ولا تشطط واهدنا إلى سواء الصراط ప్రవక్త వారు కల్పించే మాటల పట్ల సహనం వహించు వారికి మా దాసుడు దావూదు వృత్తాంతాన్ని వినిపించు అతను గొప్ప బలవంతుడు ప్రతి వ్యవహారములోనూ అల్లా వైపునకు మరలుతూ ఉండేవాడు మేము పర్వతాలను అతనికి లొంగిపోయేలా చేశాము ఉదయం సాయంత్రం అవి అతనితో పాటు కీర్తన చేసేవి పక్షులు గుమిగూడేవి అవన్నీ అతని కీర్తన వైపునకు శ్రద్ధతో మరలేవి మేము అతని రాజ్యాన్ని శక్తివంతమైనదిగా చేశాము అతనికి వివేకాన్ని ప్రసాదించాము తిరుగులేని తీర్పు చెప్పే సామర్థ్యాన్ని అనుగ్రహించాము ఇంకా గోడపైకి ఎక్కి అతని మేడగదిలోకి జొరబడిన వ్యాజ్యగాళ్ల వార్త ఏదైనా నీదాకా వచ్చిందా వారు దావూదు ముందుకు వచ్చినప్పుడు అతను వారిని చూసి కలవరపడ్డాడు వారు ఇలా అన్నారు భయపడకండి ఒక వ్యాజ్యంలో మేము ఇద్దరం ప్రత్యర్థులం మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు కనుక మీరు మా మధ్య సత్యం ప్రకారం సరి అయిన తీర్పు చెయ్యండి అన్యాయం చెయ్యకండి మాకు రుజుమార్గం చూపండి إن هذا أخي له تسع وتسعون نعجة ولي نعجة واحدة فقال أكفلنيها وعزني في الخطاب قال لقد ظلمك بسؤال نعجتك إلى نعاجه وإن كثيرا من الخلطاء ليبغي بعضهم على بعض إلا الذين آمنوا إلا الذين آمنوا وعملوا الصالحات وقليل ما هم وظن داود أن ما فتناه فاستغفر ربه وخر راكعا وأناب فغفرنا له ذلك وإن له عندنا لزلفى وحسن مآب يا داود إن جعلناك خليفة في الأرض فاحكم بين الناس بالحق فاحكم بين الناس بالحق ولا تتبع الهوى فيضلك عن سبيل الله إن الذين يضلون عن سبيل الله لهم عذاب شديد بما نسوا يوم الحساب ఇతను నా సోదరుడు ఇతని వద్ద తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి నా దగ్గరేమో కేవలం ఒకే గొర్రె ఉన్నది ఈ ఒక్క గొర్రెను కూడా నాకు ఇచ్చివేయి అని ఇతడు అన్నాడు మాటలతో నన్ను వశపరచుకున్నాడు దావూదు ఇలా సమాధానం చెప్పాడు ఈ వ్యక్తి తన గొర్రెలలో నీ గొర్రెను కలుపుకోవాలని అనుకుని నిస్సందేహంగా నీకు అన్యాయం చేశాడు యదార్థం ఏమిటంటే కలసి ఒకచోట ఉండేవారు తరచూ ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మాత్రం దీనికి దూరంగా ఉంటారు అటువంటి వారు కొందరు మాత్రమే ఈ విషయం అంటూ అసలు అతన్ని పరీక్షించేందుకే మేము ఇలా చేశామని దావూదు అర్థం చేసుకున్నాడు కనుక అతను తన ప్రభువును క్షమాభిక్ష కోరాడు సజరాలో పడిపోయాడు పశ్చాత్తాపంతో మరలాడు అప్పుడు మేము అతని తప్పును మన్నించాము నిశ్చయంగా మా వద్ద అతని కొరకు సాన్నిహిత్యం ఉత్తమ పర్యవసానం ఉన్నాయి మేము అతనితో ఇలా అన్నాము దావూద్ మేము నిన్ను భూమిపై ప్రతినిధిగా నియమించాము కనుక నీవు ప్రజల మధ్య న్యాయంతో పరిపాలన చెయ్యి మనోరథాలను అనుసరించకు ఎందుకంటే అది నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తుంది అల్లా మార్గం నుండి తప్పిపోయిన వారికి తీవ్రమైన శిక్ష పడటం నిశ్చయం ఎందుకంటే వారు లెక్కల దినాన్ని మరచిపోయారు وما خلقنا السماء والأرض وما بينهما باطلا ذلك ظن الذين كفروا فويل للذين كفروا من النار أم نجعل الذين آمنوا وعملوا الصالحات كالمفسدين في الأرض أم نجعل المتقين كالفجار كتاب أنزلناه إليك مبارك ليدبروا آياته وليتذكر أولو الألباب మేము ఈ ఆకాశాన్ని ఈ భూమిని వాటి మధ్య ఉన్న ఈ ప్రపంచాన్ని వృధాగా సృజించలేదు ఇది అవిశ్వాసుల భ్రమ మాత్రమే అటువంటి అవిశ్వాసులకు నరకాగ్ని ద్వారా వినాశం తప్పదు విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని ధరణిపై కల్లోలాన్ని రేకెత్తించేవారిని మేము ఒకటిగా చేసెయ్యాలా భయభక్తులు కలవారిని మేము పాపాత్ములు మాదిరిగా చేయాలా ప్రవక్త మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము ప్రజలు దాని వాక్యాలను గురించి ఆలోచించాలని బుద్ధిమంతులు ఆలోచనాపరులు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలని ووهبنا لداود سليمان نعم العبد إنه أواب إذ عرض عليه بالعشي الصافنات الجياد فقال إني أحببت حب الخير عن ذكر ربي حتى توارت بالحجاب ردوها علي فطفق مسحا بالسوق والأعناق ولقد فتنا سليمان وألقينا على كرسيه جسدا ثم أناب قال رب اغفر لي وهب لي ملكا لا ينبغي لأحد من بعدي إنك أنت الوهاب فسخرنا له الريح تجري بأمره رخاء حيث أصاب والشياطين كل بناء وغواص وآخرين مقرنين في الأصفاد هذا عطاؤنا فمن أو أمسك بغير حساب وإن له عندنا لزلفى وحسن مآب దావూదుకు మేము సులైమాను వంటి కొడుకును ప్రసాదించాము అతను మంచి దాసుడు అత్యధికంగా తన ప్రభువు వైపునకు మరలుతూ ఉండేవాడు బాగా తర్ఫీదు పొందిన అతి వేగంగా పరుగెత్తే గుర్రాలు అతని ముందుకు తీసుకురాబడినప్పటి ఆ సాయంత్ర సమయం ప్రస్తావించదగినది అప్పుడు అతను ఇలా అన్నాడు నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను చివరికి ఆ గుర్రాలు కనుమరుగైపోయినప్పుడు వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు తరువాత అతను వాటి పిక్కలను మెడలను నూరసాగాడు చూడండి మేము సులైమానును కూడా పరీక్షకు గురి చేశాము అతని సింహాసనంపై ఒక కళేవరాన్ని తెచ్చి పడవేశాము అప్పుడు అతను అల్లా వైపునకు మరలి ఇలా అన్నాడు నా ప్రభూ నన్ను క్షమించు నా తరువాత మరెవ్వరికీ లభించని రాజ్యాధికారాన్ని నాకు ప్రసాదించు నిస్సందేహంగా అసలు దాతవు నీవే అప్పుడు మేము గాలిని అతని వశం చేశాము అది అతని ఆజ్ఞానుసారం అతను కోరిన వైపునకు మృదువుగా వీచేది మేము సైతానులను అతని అధీనంలో ఉంచాము వాటిలో నిర్మాణం చేసేవి నీటిలో మునిగి వెదికేవి సంఖ్యలతో బంధింపబడిన ఇతరమైనవి కూడా ఉన్నాయి మేము అతనితో ఇలా అన్నాము ఇది మా అనుగ్రహం నీకు ఇష్టమైన వాడికి దానిని ఇచ్చివేయి నీకు ఇష్టం కాని వాడికి ఇవ్వకు నీకు ఆ అధికారం ఉన్నది లెక్క అడగటం ఉండదు నిశ్చయంగా అతనికి మా వద్ద సమీప స్థానము ఉత్తమ ఫలితము ఉన్నాయి واذكر أبدنا أيوب إذ نادى ربه أني مسني الشيطان بنصب وعذاب اركض برجلك هذا مغتسل بارد وشراب ووهبنا له أهله ومثلهم معهم رحمة منا وذكرى لأولي الألباب وخذ بيدك ضغثا فاضرب به ولا تحنث إنا وجدناه صابرا نعم العبد إنه أواب మా దాసుడు అయ్యూబును గురించి ప్రస్తావించు అప్పుడు అతను సైతాను నన్ను దుఃఖానికి యాతనకు గురి చేశాడు అని తన ప్రభువునకు మొరపెట్టుకున్నాడు మేము అతనికి ఇలా ఆజ్ఞాపించాము నీ కాలుతో నేలపై కొట్టు ఇదో చల్లని నీరు స్నానానికి త్రాగటానికిను మేము అతనికి అతని కుటుంబాన్ని తిరిగి ఇచ్చాము వారితో పాటు ఇంకా అంతమందిని కూడా ఇచ్చాము మా తరఫు నుండి కారుణ్యంగానూ బుద్ధి యోచన కలవారి కొరకు హితబోధగా ఉండేందుకు మేము అతనితో ఇలా అన్నాము గుప్పడు పుల్లను తీసుకో వాటితో కొట్టు నీ ఒట్టును భగ్నం చేయకు మేము అతనిని సహనశీలునిగా చూశాము అతను మంచి దాసుడు తన ప్రభువైపునకు వైపునకు ఎక్కువగా మరలుతూ ఉండేవాడు واذكر عبادنا إبراهيم وإسحاق ويعقوب أولي الأيدي والأبصار إنا أخلصناهم بخالصة ذكر الدار وإنهم عندنا لمن المصطفين الأخيار واذكر إسماعيل واليسع وذا الكفل وكل من الأخيار మా దాసులైన ఇబ్రాహీము ఇస్హాకు యాహూబులను గురించి ప్రస్తావించు వారు గొప్ప కార్యశీలురు దూరదృష్టి కలవారు మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము అది వారిలోని పరలోక చింతన నిశ్చయంగా మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన పుణ్యపురుషులలో పరిగణింపబడతారు ఇస్మాయిలు అత్యస జుల్కిఫ్లను గురించి ప్రస్తావించు వారందరూ పుణ్యపురుషులలోని వారు هذا ذكر وإن للمتقين لحسن مآب جنات عدن مفتحة لهم الأبواب متكئين فيها يدعون فيها بفاكهة كثيرة وشراب وعندهم قاصرات الطيب الطرف أتراب هذا ما توعدون ليوم الحساب إن هذا لرزقنا ما له من نفاد ఇది ఒక ప్రస్తావన ఇక వినండి భయభక్తులు కలవారి కొరకు నిశ్చయంగా ఉత్తమ నివాసం ఉన్నది శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి వాటిలో వారు దిళ్లకు ఆనుకుని కూర్చుంటారు ఎక్కువగా పండ్లను పానీయాలను కోరుతూ ఉంటారు వారి ప్రక్కన సమవయస్కలైన లజ్జావతులైన భార్యలు ఉంటారు ఈ వస్తువులే లెక్కల రోజున మీకు ప్రసాదించబడతాయని వాగ్దానం చేయబడుతోంది ఇది మా ప్రసాదం ఇది అనంతం هذا وإن للطاغين لشر مآب جهنم يصلونها فبئس المهاد هذا شكله أزواج هذا فوج مقتحم معكم لا مرحبا بهم إنهم صالوا النار قالوا بل أنتم لا مرحبا بكم أنتم قدمتموه لنا فبئس بئس القرار قالوا ربنا من قدم لنا هذا فزده عذابا ضعفا في النار وقالوا ما لنا لا نرى رجالا كنا نعدهم من الأشرار أتخذناهم سخريا أم زاغت عنهم الأبصار إن ذلك لحق تخاصم أهل النار ఇది భయభక్తులు కలవారి పర్యవసానం ఇక తలబిరుసుతనం కలవారికి అతి చెడ్డ నివాసం ఉన్నది అది నరకం అందులో వారు కాల్చబడుతూ ఉంటారు అది బహుచడ్డ నివాస స్థలం ఇది వారికి లభించేది కనుక వారు సలసల మరిగే నీటిని చీము నెత్తురులను ఇంకా ఇటువంటి చేదు పదార్థాలను రుచి చూడాలి తమ అనుచరులు నరకం వైపునకు రావటాన్ని చూసి వారు పరస్పరం ఇలా అనుకుంటారు ఇది ఒక సైన్యం మీ వైపునకు తోసుకుంటూ వస్తోంది వారికి స్వాగతం పలకటం అనేది లేదు వారు అగ్నిలో కాలేవాళ్లు వారు వీరితో ఇలా అంటారు లేదు స్వయంగా మీరే కాల్చబడుతున్నారు మీకు ఏ స్వాగతమూ లేదు ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చింది మీరే కదా ఎంత పాపిష్టి నివాస స్థలం ఇది వారు ఇంకా ఇలా అంటారు మా ప్రభు మమ్మల్ని ఈ దుష్పరిణామానికి చేరవేసే ఏర్పాట్లు చేసిన వాడికి రెట్టింపు నరక శిక్షను ఇవ్వు తరువాత వారు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు ఏమిటి ఈ విశేషం మనం ప్రపంచంలో చెడ్డవారుగా భావించినవారు వారు మనకు ఎక్కడా కనిపించరే మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా లేక వారు మనకు కనుమరుగయ్యారా నిస్సందేహంగా ఇది నిజం నరకవాసుల మధ్య ఇటువంటి తగాదాలే జరుగుతాయి قل إنما أنا منذر وما من إله إلا الله الواحد القهار رب السماوات والأرض وما بينهما العزيز الغفار قل هو نبأ عظيم أنتم عنه معرضون ప్రవక్త వారితో ఇలా అను నేను కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దైవం ఎవడూ లేడు ఆయన అద్వితీయుడు అందరిపై ఆధిక్యం కలవాడు ఆకాశాలకు భూమికి స్వామి వాటి మధ్య ఉన్న సకల వస్తువులకు ప్రభువు మహాశక్తివంతుడు క్షమించేవాడు వారితో ఇంకా ఇలా అను ఇది ఒక గొప్ప వార్త దానిని విని కూడా మీరు పెళముఖం పెడుతున్నారు ما كان لي من علم بالملأ الأعلى إذ يختصمون إن يوحى إلي إلا أنما أنا نذير مبين إذ قال ربك للملائكة إني خالق بشرا من طين فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين فسجد الملائكة كلهم أجمعون إلا إبليس استكبر وكان من الكافرين قال يا إبليس ما منعك أن تسجد لما خلقت بيدي أستكبرت أم كنت من العالين قال أنا خير منه خلقتني من نار وخلقته من طين قال فاخرج منها فإنك رجيم وإن عليك لعنتي إلى يوم الدين قال رب فأنظرني إلى يوم يبعثون قال فإنك من المنظرين إلى يوم الوقت المعلوم قال فبعزتك لأغوينهم أجمعين إلا عبادك منهم المخلصين قال فالحق والحق أقول لأملأن جهنم منك وممن تبعك منهم أجمعين వారితో ఇలా అను ఉన్నత స్థాయిలో ఉన్న వారి మధ్య వివాదం జరిగినప్పటి సమయం గురించి నాకు ఏమీ తెలియదు నేను స్పష్టంగా బహిరంగంగా హెచ్చరిక చేసేవాణ్ణి అయినందువల్లనే ఈ విషయాలు వహీ ద్వారా నాకు తెలుపబడుతున్నాయి నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్నాడు నేను మట్టితో ఒక మనిషిని సృజించబోతున్నాను అతని సృష్టిని పూర్తి చేసిన తరువాత నేను అతనిలోకి నా ఆత్మను ఊదుతాను అప్పుడు మీరు అతని ముందు మోకరిల్లి సజదా చేయండి ఈ ఆజ్ఞ ప్రకారం దైవదూతలందరూ సజదా చేశారు కాని ఇబులీసు తాను గొప్పవాడినని గర్వించాడు అతడు తిరస్కారులలో కలసిపోయాడు ప్రభువు ఇలా సెలవిచ్చాడు ఇబ్లీస్ నేను నా రెండు చేతులతో సృజించిన వానికి సజదా చెయ్యకుండా నిన్ను ఏ విషయం ఆపింది నీవు గొప్పవాడివైపోయావా లేదా ఉన్నత శ్రేణికి చెందిన వారిలోని వాడవా అతడు ఇలా సమాధానం చెప్పాడు నేను అతడి కంటే శ్రేష్ఠుణ్ణి మీరు నన్ను అగ్నితో పుట్టించారు ఇతన్నేమో మట్టితో సృష్టించారు ఇలా సెలవిచ్చాడు సరే ఇక్కడ నుండి వెళ్ళిపో నీవు శపించబడ్డావు నీ మీద నా శాపం ప్రతిఫల దినం వచ్చే వరకు ఉంటుంది అతడు ఇలా అన్నాడు ప్రభూ అలా అయితే వారు మళ్లీ లేపబడే దినం వరకు నాకు గడువు ఇవ్వు ఇలా సెలవిచ్చాడు సరే ఆ రోజు వరకు నీకు గడువు ఉంది అది వచ్చే కాలం నాకు తెలుసు అతడు ఇలా అన్నాడు నీ గౌరవం సాక్షిగా నేను వారందరినీ మార్గభ్రష్టులుగా చేసి తీరుతాను నీవు ప్రత్యేకంగా ఎన్నుకున్న దాసులను తప్ప ఇలా సెలవిచ్చాడు కనుక సత్యం ఇదే నేను సత్యాన్నే పలుకుతాను నీతోనూ ఈ మానవులలో నిన్ను అనుసరించే వారందరితోనూ నరకాన్ని నింపుతాను قل ما أسألكم عليه من أجر وما أنا من المتكلفين إن هو إلا ذكر للعالمين ولتعلمن نبأه بعد حين ప్రవక్త వారితో ఇలా అను నేను ఈ ధర్మ ప్రచారానికి నీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరను నేను వంచకులలోని వాడను కాను ఇది ఒక హితబోధ విశ్వ ప్రజలందరికీని అచిరకాలములోనే మీకు స్వయంగా దీని పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది